సంకీర్తన సంఖ్య నాలుగు వందల నాలుగు కనియుగానని మనసు కడమగాక ఎనలేని హరిమహిమకు ఇది గురుతుగాదా కనుగలిగి హరిగొలిచి ఘనులైరిగాక మును మనుజులే కారా మహర్షులును మనసులో నిపుడైన మరిగి కొలిచినవారు ఘనులౌటకు ఇది ఎనిక్కపు గురుతుగాదా భావించి హరిగొలిచి పదవులందిరిగాక జీవులే కారా దేవతలును కావించి కొలిచినను ఘన పదవులే మరుదు ఏవలన నిందరికి నిది గురుతుగాదా పన్ని హరిగొలిచి నేర్పరులైరిగాక ధరనున్నవారే కారాయోగివరులు ఎన్నికల శ్రీ వెంకటేశు నమ్మిన వారలు ఇన్నియును చేకునుటకు ఇది గురుతుగాదా